मौ विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताक स्वामीति नामे नमाचार्यपादाय निताय कृपप्रदाय गौरकदामोदर नगर ग्रामकरण नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नामे नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारणे विशेष शून्यवादी पाश्चात्य देश तारणे జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర ગદાધર શ્રીવાસદિ జయ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే మనము ఈరోజు పెంపిళ్ళే ఆ బాలిక తిరుకోళూరులు చెప్పిన ఎనభై ఒకటే దివ్య సూక్తుల నుంచి తర్వాత అంటే నిన్న మనము తెలుసుకున్న విషయం తర్వాత ఈరోజు ఆమె ఏం చెప్పిందని ఈరోజు మనము తెలుసుకుందాం ఇరుమాలై ఏందేనో తొండరడి పొడి ఆళ్వార్ పోలే చెప్పేసి ఈరోజు ఒక టాపిక్స్ ఈరోజు మనము దాని గురించి తెలుసుకుందాము శ్రీరంగం నుంచి కుంభకోణం పోయే దారులు అక్కడ ఒక దివ్యదేశం కూడా ఉంది ఆ దివ్యదేశము పుళ్ళంభూతం గుడి అని చెప్పేసి ఒక టెంపుల్ ఉంది అక్కడ ఒక దివ్యదేశం ఉంది ఆ పుళంబూతం గుడి పక్కన తిరుమండన్ గుడి అని చెప్పేసి ఒక ఊరు తిరుమండన్ గుడి అని చెప్పేసి ఆ తిరుమండన్ గుడికి పక్కనే ఆయన అవతారం తీసుకున్నాడు తొండరడి పొడి ఆళ్వారు అని చెప్పేసి ఒక ఆళ్వారు ఆ తిరుమండన్ గుడి అనే చోట ధనుర్మాసంలో జ్యేష్ఠ నక్షత్రంలో విప్రనారాయణ అనే పేరు పడిన ఒక బ్రాహ్మణ ఉత్తముడు అక్కడ భగవంతుని యొక్క వైజయంతి మాల ఒక అంశంతో అవతారం తీసుకుంటాడు ఈ విప్రనారాయణ వేద వేదాంగలనంత నేర్చుకునేసి వేదాంతలనంత తెలుసుకునేసి భగవంతుని యొక్క సేవనే జీవితం ఒక ఉద్దేశంగా భావించుకునేసి తన జీవితం మొత్తం భగవంతుని యొక్క సేవలు వినియోగించాలని చెప్పేసి అనుకుని శ్రీరంగంకు వస్తాడు పక్కనుంది శ్రీరంగం శ్రీరంగంకి వచ్చి శ్రీరంగంలో రంగనాథుని సేవ చేస్తాడు శ్రీరంగనాథుని సేవ చేసుకునేసి ఆయన తృప్తి కొరకు విశ్వజిత్తులు వారిలాగా అంటే పెరియాళ్ళవారిలాగా తాను కూడా ఆ పుష్ప కైంకర్యం చేయాలని ఆశతోటి ఒక మంచి భూమిలో భగవంతుని యొక్క కైంకర్యం కోసము అక్కడ తులసి మల్లెపూలు జాదిపూ సంపంగి మంచి మంచి ఫ్లవర్స్ మంచి మంచి సువాసనం కలిగిన పుష్పాలని ఆ చెట్టులు నాటేసి దాన్ని పెంచుకునేసి జాగ్రత్తగా ఆ కనకాంబరాలో వేరే వేరే ఫ్లవర్స్ అంత గార్డెన్ మంచి గార్డెన్గా తయారు చేస్తారు మంచి చక్కగా చూసుకునేసి భగవంతునికి పుష్ప కైంకర్యం చేయాలని ఆ చెట్లు బాగుండాలని చెప్పేసి రాత్రి పగలు దాన్ని పోషించడము ఆ చెట్లని ఏదైనా పురుగు పట్టకుండా చూడడము పుష్పాలు మంచిగా రావడానికి కోసం ఆ చెట్లకు ఏమేమి వేయాలనో అదంతా చేస్తూ మంచిగా దాన్ని చూస్తూ ఎండలు ఎండిపోకుండా వర్షములు కుళ్ళిపోకుండా చలిలు చనిపోకుండా మంచిగా దాన్ని కాపాడుతూ వస్తూ ఉన్నాడు రంగనాథుని ఒక అనుగ్రహం పొందాలా ఆయనకు ఒక మంచి సేవ చేయాలా ఆయన కూడా అన్ని రకాల ఫ్లవర్స్ వేసుకునేసి ఆనందపడాలా అని చెప్పి ఉద్దేశంతో ఆయన్ని ఈ సేవ చేయాలని మంచిగా సేవించాలని ఆయన అనుగ్రహం పొందాలని తాను మంచిగా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాడు అట్లా ఆయన మంచిగా ఇట్లా సేవ చేస్తూ మంచి గార్డెన్ తయారు చేసినాడు ఎట్లుందంటే అది ఆకాశంలో నక్షత్రంలాగా అక్కడక్కడక్కడక్కడ మంచి మంచి ఫ్లవర్స్ మంచిగా వికసించి వచ్చేవాళ్ళని పోయేవాళ్ళంతా ఆకర్షింపచేస్తూ ఉండింది ఈ విధంగా తాను ఒక ఆ ఫలం పుష్పాలక నాటిన వల్ల మంచి గార్డెన్ ఒకటి తయారైంది కుబేరుని యొక్క చైత్ర రథంలాగా కనిపిస్తుండింది ఆ ఒక ఉద్యానవనం మంచిగా చక్కగా తయారు చేసినాడు ఎంత బాగుండింది పూర్తిది నా కోసం ఉండింది అని చెప్పేసి రంగనాథ్ కూడా తాను కూడా అప్పుడప్పుడు పోయి రంగనాయకితోటి అక్కడ విశ్రామం తీసుకున్నాడు తాను కూడా అక్కడ రెస్ట్ తీసుకోవడానికి పోతా ఉండేవాడు ఒక్కొక్కసారి రంగనాథ్ ఫుల్ సర్వీస్ ఉంటాయి నైట్ అంతా భక్తుల్ని ఏదో అభిషేకం అది ఇదని జరుగుతుంది పొద్దున పొద్దున మళ్ళీ రథయాత్ర జరుగుతుంది రథంలోకి వచ్చేవాళ్ళ మధ్య మధ్యాహ్నం వరకు రథంలో ఉండాలా మళ్ళీ మధ్యాహ్నం వచ్చి ఏదో గంట సేపు పండుకొనేసి మళ్ళీ ఐదు గంటల తర్వాత మళ్ళీ సర్వీస్ ఉంటుంది మళ్ళీ భక్తులు వస్తారు మళ్ళీ దర్శనం ఇవ్వాలి ఒకసారి బిజీగా ఉంటాడు అట్లా భగవంతుడు ఈ విధంగా బాగా భక్తులకు దర్శనం ఇచ్చి కొన్నిసారి అక్కడ పోయేసి కొద్దిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు అంత చక్కగా ఉండింది పొడి ఆళ్వార్ అంటే ఈ విప్రనారాయణ అనే చెప్పాను ఆ భక్తుడు భగవంతుడు చేసిన ఆ ఉద్యానవనం ఆ ఉద్యానవనము అటుపోయేవాళ్ళు ఇటుపోయేవాళ్ళు అంతా కొద్దిగా విశ్రాంతి తీసుకునేసి పోయేవాళ్ళు అప్పుడు ఆ ఒక్క ఏరియంలో అక్కడ నుంచి శ్రీరంగం నుంచి ఒక ఆరేడు కిలోమీటర్ దూరంలో ఒరయూరు అనే ఒక ఊరు ఉంటుంది అక్కడ ఒక చోళ రాజు ఉంటాడు ఆ రాజు ఒక ఆస్థానంలో దేవదేవి తర్వాత అలివేణి అని ఒక అక్క చెల్లెలో ఆ రాజు ముందు బాగా నృత్యం చేస్తూ వేశ్యావృత్తి చేసేవాడు ఆయన దగ్గరే రకరకాలమైన బహుమానాల్ని స్వీకరిస్తూ అప్సరలాంటి సౌందర్యం కలిగిన వాడు ఆ రాజుని పూర్తిగా తన స్వాధీనం చేసుకునేసి ఆ రాజు వీళ్ళని చూడలేక ఉండలేడు అనే ఒక పరిస్థితికి ఉండింది వీళ్ళొక సౌందర్యము వీళ్ళొక నృత్యము వీళ్ళొక గాయనము కోకిలల వలె మధుర స్వరము విచిత్రమైన లావణ్యము ఎక్కడ చూడలేని సౌందర్యము ఈ అక్క చెల్లెలైన దేవదేవి అలివేణికి ఉండింది వాళ్ళు శ్రీరంగ నుంచి ఇంకొక వైపుకు పోయినప్పుడు దొరికే ఉత్తమరు కోయిల్ అని చెప్పే ఒక దివ్యదేశం ఉంది ఒరేరులో నాచియార్ కోయిల్ అనే ఒక దివ్యదేశము ఇంకా గుడి యువతలకు వస్తే బ్యాక్ సైడ్కి వస్తే అక్కడ నుంచి ఒక నాలుగు కిలోమీటర్ పోతే ఉత్తమర్ కోయిల్ అనే ఒక దివ్యదేశం అక్కడ ఆ ఊర్లో తన వాసస్థలము వాళ్ళతో ప్రతిరోజు అక్కడికి వెళ్ళాలా శ్రీరంగం దాటుకుని వెళ్ళాలా పోయేప్పుడు వచ్చేప్పుడు అంతా ఈ విప్రనారాయణ యొక్క ఆ వనాన్ని ఉద్యాన వనాన్ని చూసుకునేసి కొంచెం అక్కడ విశ్రాంతి తీసుకొని పోయేవాడు వచ్చినప్పుడు కూడా అక్కడ కొద్దిగా ఉండి అలసిపోయిన వాళ్ళు కొద్దిగా రెస్ట్ తీసుకునేసి వాళ్ళు అట్టే వెళ్ళేవాడు అయితే ఒకరోజు చూస్తారు తాను విప్రనారాయణ మంచి యౌవనం కలిగిన బ్రాహ్మణుడు బ్రహ్మచారి మంచి తెల్లటి వస్త్రాన్ని వేసుకునేసి నల్లటి వెంటికలు గడ్డం పెట్టుకునేసి శిఖాధారణం చేసుకునేసి ఊర్ధ్వపుండ్రలు ధరించుకునేసి మంచి సూర్యనవిలే తేజస్సు కలిగి ఉన్నాడు జంజం కనిపిస్తోంది అని తెలిసిపోతా ఉంది పూర్తి బ్రహ్మచారి వ్రతాలు ఉండేసి ఎవరి వైపు మనసు పోకుండా ఆ తులసి చెట్లను మంచిగా నాటడము దానికి నీళ్ళు పోయడము దాని మట్టితోటి దాని యొక్క రూట్ అంతా కరెక్ట్గా ఉందో చూడడము ఏదైనా చెట్లకు ఏదైనా పురుగులు పట్టిందని చూసుకునేసి దానికి పసుపు నీళ్లు గోమూత్రము మిగిలిందంతా వేసుకునేసి దాన్ని మంచిగా పెరిగే విధంగా చూసుకోవడము ఈ విధంగా చేస్తూ ఉన్నాడు అనవసరమైన గడ్డిలంతా తీసుకునే తీసేసి ఆ చెట్లకు నీళ్ళు పోయే విధంగా అది పెరగడానికి అనుకూలమయ్యే విధంగా చూస్తూ ఉన్నాడు ఆ సందర్భంలో ఈ అలివేణి మళ్ళీ దేవదేవి ఇద్దరు ఆయన చూస్తారు ఆయనకు నమస్కారం అర్పిస్తున్నారు ఆయన ఏమి ఎక్కువ పట్టించుకోకుండా ఆయన ఆయన పాటకు వెళ్ళిపోయినాడు అయితే దేవదేవికి ఒక విచిత్రమైన అనుభవము ఇంతవరకు నా ఒక సౌందర్యాన్ని చూసి పడిపోలేని వాళ్ళు ఎవరు లేరు ఒక్కసారి నన్ను చూస్తే మళ్ళొకసారి చూస్తారు ప్రతి ఒక్కరు కూడా ఈయన ఎటువంటి వాడు ఉండాలా నన్ను చూసిన తర్వాత కూడా మళ్ళీ నన్ను చూడకుండా అట్లే పోయినాడే సరిపోయిన తర్వాత కానీ మనస్సు అనేది ఈ దీపంలాగా గాలి వచ్చినప్పుడు అటు ఇటు ఎట్లా వాగుతుందా అట్లా ఒకసారి ఇంద్రియ వస్తువులను చూస్తే మళ్ళీ మళ్ళీ అది కావాలా కావాలా అని ఆశపడతాయి లేదా మనం ఎంత తింటామో ప్రతిరోజు తింటూ ఉంటాం మళ్ళీ రేపు మనకు మళ్ళీ ఏదో తినలేనట్లు మళ్ళీ ఆశపడతాం అది తినాలా ఇది తినాలని చెప్పేసి ఎన్నో విషయాలని చూస్తాం మళ్ళీ చూడాలని ఆశపడతాము ఎన్నో వస్తువుల్ని తాకుతాము మళ్ళీ దాన్ని తాకాలని ఆశపడతాము ఎన్నో మంచి మంచి బట్టలు వేసుకుంటాం మళ్ళీ వేసుకోవాలని ఆశపడతాము ఇంద్రియాలు తృప్తి అనేది చెందనే చెందదు మనసుని మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ పీడిస్తూ ఉంటుంది అది కావాలా ఇది కావాలా అని చెప్పి తన సుఖాని కోసము ఇటువంటి ఒక పరిస్థితులు ఈ విప్రనారాయణ అనే బ్రాహ్మణుడు మమ్మల్ని చూసిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ కూర్చునేసి ఆ చెట్లు కింద ఉండే ఆ పనికిరాని చెట్టును పెరుగుతూ పాడేస్తూ ఒకవేళ నాకు వార చూపుతోటి ఏమైనా చూస్తాడా అని ఈ దేవదేవి అలివేణి చూస్తూ ఉంది కానీ ఆయన ఏమాత్రం వీళ్ళని చూసిన గుర్తే లేదు ఆయనకు ఆయన బిజీలో ఆయన ఉండిపోయినాడు తాను అన్నీ తీసేసి తన వర్కులను చేస్తూ ఉన్నాడు అంతే పనికిరాందని చెట్లను పాడేస్తూ ఉన్నాడు అక్కడక్కడ మట్టితోటి సర్దుతూ ఉన్నాడు కొత్త కొత్త చెట్లను నాడుతూ ఉన్నాడు దగ్గర దగ్గర ఉన్న చెట్లు కొద్దిగా దూర దూరం నాడితే బాగా వస్తుంది అనుకొని కొద్దిగా పక్క పక్కన కొద్దిగా నాటేసి మంచి క్లీన్గా చేస్తున్నాడు అంత నీట్గా ఉంది గార్డెన్ అంత ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉంది అదే చేస్తున్నాడే కానీ వీళ్ళ వైపుకు చూసినే చూడలేదు ఆయన నోటు ద్వారా మంత్రాలు చెప్పుకొని తాను చదివిన వేదాలు ఉన్నాయి వేదాలు చెప్పుకునేసి ఆ చెట్లకు నీళ్ళు నీళ్ళు పట్టుకొని రావడము పోయడము తన మనసు ఎక్కడ పోలేదు ఆయన అయితే అలివేణి మళ్ళీ దేవదేవి అక్క చెల్లెలు చూస్తున్నారు దేవదేవి అడుగుతుంది వాడేమో వాడు వాడు పిచ్చివాడా లేకుండా ఏమన్నాను కొజ్జవాడా ఒక అందమైన స్త్రీని చూసినప్పుడు ఒక్కసారి చూసిన తర్వాత ఇంకొకసారి చూడాలని అనిపిస్తే అంత పెద్ద చోళ భూపతి నా ఒక కైవశం ఉన్నాడు నేను ఆయన వశం చేసుకున్నాను అంత పెద్ద రాజుని ఈ పేద బ్రాహ్మణుడు ఏమి ఇంత గట్టిగా ఉన్నాడు ఎక్కడి నుంచి వస్తుంది ఈయనకు బలము ఈ విధంగా ఉన్నాడంటే ఆశ్చర్యంగా ఉంది అక్క ఎక్కడ నేను చూడలేదో నా నా లావణ్యం చూసిన తర్వాత ఏ పురుషుడు కూడా తన కళ్ళును వేరొక చోట తిప్పలేదు అటువంటి ఒక ప్రసంగం నేను ఎన్నో ఎదురించిన కానీ ఇట్లా నన్ను చూసిన తర్వాత తల కేసుకుని పోయే మగవాడిని నేను ఇంతవరకు చూడలేదు తాను ఈ విధంగా చెప్తా ఉంటే అలివేణి చెప్తుంది అక్క చెప్తుంది నీకు తెలియదు వాళ్ళు వైష్ణవులు వాళ్ళ ఆ భగవంతుని యొక్క సౌందర్యం వాళ్ళకు నిండా సరిపోయి ఉంటుంది వాళ్ళు దాంట్లో తృప్తి చెంది ఉంటారు వాళ్ళకి భౌతిక సౌందర్యం చూసి ఆకర్షింపడానికి వాళ్ళ దగ్గర వాళ్ళకి అవసరం ఉండదు భౌతిక సుఖాల పట్ల వాళ్ళకి అంత ఆసక్తి ఉండదు నీవేమనుకున్నావు నీకు పొద్దున్నుంచి రాత్రి వలగా నీకు చైన్లు నెక్లెస్లు ముత్యాల మాలలు ఇసిరేస్తున్న చోళరాజు అనుకున్నావా ఒక ఒక వైష్ణవుని చూసేసి చూసేసి వైష్ణవులు అట్లంతా ఉండరు నీ వాడిని ఎన్ని లక్షలు ఇచ్చినా కానీ నీవు ఆ అబ్బాయిని కొనలేవు నీకు దొరకడు అబ్బాయి ఆ భగవద్భక్తి అనేది అట్లా ఉంటుంది చెల్లి నీకు అర్థం కాదు ఆ విషయము ఆ భగవంతుని సౌందర్యం ఒక్కసారి లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ భౌతిక సౌందర్యము భౌతిక సుఖం ఒక తుచ్చంలాగా భావిస్తుంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ మనసు మనం అర్థం చేసుకోలేము వాళ్ళ స్థాయి ఏమిటో మనకు అర్థమే కాదు వాళ్ళు చూడ్డానికి మనలాగానే ఒక ఏదో పని చేసినట్లు కనిపిస్తున్నారు కానీ వాళ్ళ హృదయము వాళ్ళ మనస్సు భగవంతు భగవద్భక్తులు ఎంత అదుకుని పోయి ఉంటుంది అని మనకు అర్థమే కాదు పూర్తిగా వాళ్ళు రాత్రి పగలు అన్ని ఒక్క లావణ్యములు కూడా మమ సంభవం భగవంతుని ఒక అంశం ఉంది అనుకుంటారు కానీ ఇది ఒక భౌతిక వస్తువు ఇది నా తనకు అనుభవించే ఒక వస్తువులాగా వాళ్ళు చూడరు ఏ వస్తువు చూసినా కానీ ఏ వస్తువు చూసినా కానీ అది అర్పిత మనోభావంతో చూస్తారు ఇది భగవంతుంది భగవంతుని కోసం ఉండేది ఈ ఇంద్రియాలు భగవంతుని ద్వారా సుఖం పొందాలా భగవత్ కథల ద్వారా సుఖం పొందాలా భగవద్ దర్శన ద్వారా సుఖం పొందాలా భగవంతుని సేవ చేసే ద్వారా సుఖం పొందాలనుకుంటారు కానీ తన సొంత సుఖం కోసం అంత ఆశపడరు వాళ్ళు వాళ్ళ కోసం నీవు చేసే ప్రయత్నము అది కాలహరణము టైం వేస్ట్ అది ఊరికేనే అటువంటి పిచ్చి కోరికలు పెట్టుకోదు చెల్లి అది ఎప్పుడుకు జరగదు అని చెప్తుంది అయితే దేవదేవి పట్టుదలతోటి ఏమనుకున్నాక నన్ను చూసుకునేసి ఎంత వేల వేల మంది నేను ఎక్కడ దొరుకుతానా ఎప్పుడు దొరుకుతానని ఆశపడతా ఉంటారు అటువంటి నాకు ఈ యొక్క కుర్రోడిని పడగొట్టడం నాకేం పెద్ద విషయం అనుకున్నావక్క ఒకవేళ ఒక ఆరు నెల లోపల నేను ఆయన వశీకరణం చేయలేకపోతే నా వశ్యం చేయలేకపోతే నేను దేవదీనే కాదు అని చెప్తుంది అయితే అలివేణి అంటుంది అది కుదరదు అది కుదరదు అది కుదరదు అంటుంది అయితే దేవదేవి నేను చేస్తాను నేను చేస్తాను నేను చేస్తానని చెప్పేసి పట్టుదలతోటి మాట్లాడుతుంది అయితే ఒకరికొకరు మాటలు అట్లే పోయింది కొనసాగుతుంటే ఆమె చెప్తుంది ఒకవేళ దేవదేవి నీవు మిని ఆ విప్రనారాయణని నీ వశ నీ స్వాధీనం చేస్తే నేను నీకు దాసిగా ఆరు నెలలు నీకు దాసిగా సేవ చేస్తానని చెప్పేసి ఒకవేళ నీవు చేయలేకపోతే నీవు నాకు దాసిగా సేవ చేయాలని చెప్పేసి అలివేణి చెప్తా ఉంది దేవదేవితోటి దేవదేవి ఆ మాటకు ఒప్పుకొనేసింది ఇంకా ఏదో ఒక విధంగా ఆయన పడగొట్టాలా వీళ్ళిద్దరు కూడా ఒక పాప ఆయన బలి అయిపోయినాడు మంచిగా సేవ చేస్తూ ఉన్నాడు మంచిగా మధుకర వృత్తి చేసుకునేసి పొద్దున లేసేసి ఆ వేద మంత్రాలని చదువుతూ భగవన్ నామ సంకీర్తనం చేస్తూ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే భగవన్ నామ సంకీర్తనం చేస్తూ మధుకర వృత్తి చేసుకునేసి దొరికిన దాన్ని తీసుకుని వచ్చేసి ఇంట్లో నైవేద్యం చేసేసి భగవత్ ప్రసాదం తిన్నుకొని ఆ దాని ద్వారా వచ్చిన శక్తితోటి మళ్ళీ భగవంతుడికి ఆ ఉద్యానవనం చేసుకునేసి ఆ పుష్పాలంతా తీసుకునేసి దాన్ని మళ్ళీ అల్లుకొని సాయంత్రం అయితే మళ్ళీ దాన్ని రంగనాథునికి రంగనాయకి తీసుకుని పోయి అర్పించుకునేసి తన జీవితము మంచి ఆనందం గడిపిన ఈ విప్రనారాయణ విప్రనారాయణను చూసి దేవదేవి ఈయన ఎట్టో ఒకటి నన్ను స్వాధీనం చేసే తీర్థనని చెప్పేసి కనకాంబరంలాగా ఒక సాధు సాధులు ఇష్టపడే ఒక దుస్తులు వేసుకునేసి మహా వైరాగిలాగా జీవితంలో ఇంకా నాకు ఏమి అవసరం లేదు నాకు భగవద్భక్తియే కావాలా భగవంతుడే కావాలా అని చెప్పేసి ఒక భావనలాగా భావన కలిగిన ఒక స్త్రీలాగా తాను ఈయన ఒక ఆశ్రమానికి వస్తూ ఉంది ఆశ్రమానికి వస్తూ ఉంటే ఈయన చూస్తాడు ఈ ఈమె లోపలికి వచ్చేదాన్ని చూస్తున్నాడు ఆశ్రమానికి వచ్చేదాన్ని ఇంకా పలకరిస్తున్నాడు ఆమెను పలకరించింది స్వామి నేను నా జీవితము వ్యర్థం చేసుకున్నాను నేను కేవలం పాపమే చేసుకున్నాను వేశ్యావృత్తి చేసుకునేసి నా జీవితం గడిపినాను మీకు తెలుసు కదా స్వామి ఒక వేశ్య ఆ స్త్రీ అనేది ఎంత ఒక ప్రమాదమైనది మీకు తెలుసు కదా స్వామి దానివల్ల జరిగే ప్రమాదాలు నరకలోకంలో ఆ జీవాత్మ పడే కష్టాలు మీరు శాస్త్రధాలు తెలిసి ఉంటారు కదా ఎంత ఘోరమైన పని చేస్తున్నాను నేను మీరు నన్ను రక్షించాలా ఒక వేష అనేది పది మంది కసాయి వాళ్ళకిన కూడా ఇంకా గొప్పది ఇంకా దానికిన కూడా అది ఇంకా ఎక్కువ పాపం చేయగలుగుతుంది ఈ విధంగా ఆయనకు తాను ఒక పడిపోయిన స్త్రీ అని తన కుటుంబం మొత్తము ఇటువంటిది ఒక పాపగాళ్ళు పాప పాపం చేసేవాడని చెప్పేసి చెప్తా ఉంది ఒక గాండ్లవాడు పది మంది కసాయి వాళ్ళకు సమానము ఒక గవ్వళవాడు పదుగురు గాండ్లు వాళ్ళకు సమానము అయితే ఒక వేష్య పదుగురు గవ్వళ వారితో సమానం అని కదా శాస్త్రం చెప్పింది అని చెప్పేసి తాను శాస్త్రం ద్వారానే కొంచెమంది ఎట్లా వస్తారని మనం ఊహించలేము వాళ్ళు కొన్నిసార్లు ఒకరిని చెడగొట్టాలంటే శాస్త్రుల యొక్క మార్గం ప్రకారం వస్తూ ఉంటారు మనకు అర్థమే కాదు మనని ఎవరినైనా వాళ్ళు ఒక మంచి మార్గంలో పోయే భక్తుల్ని చెడగొట్టాలంటే వాళ్ళ మార్గంలో వచ్చినట్టే వచ్చి మనకు కనిపిస్తూ ఉంటారు కానీ మనకు చివరికి తెలుస్తుంది వాళ్ళు మనని చెడగొట్టడానికే పుట్టినారని చెప్పేసి అట్లా మనకు అది కొన్నిసార్లు అర్థమే కాదు అట్లా మంచిగా శ్లోకం చెప్తూ అహం అహంతో పాప పాప బౌళ్వాత వార స్త్రీశంస సంభవ సూనిస మశ్చక్రి దశచక్రి సమధ్వజి దశధ్వజి సమవైశ్యాత్యేవం సశాస్త్ర నిర్ణయ అట్లా తాను ఎంతమంది కసాయిలకు సమానం అని చెప్పేసి ఒక వైశ్య ఒక వేశ్య తాను ఎంత దిగిజారిన ఆత్మ అని చెప్పేసి తాను ఈయనకు చెప్తూ ఇట్లా పాపమంతా చేసిన స్వామి మీరు ఎట్టో ఒకటి నాపైన కృప చూపించాలా వైష్ణవులైన మీరంతా పరదుఖ దుఃఖి కదా ఇంకొక జీవాత్మ బాధపడితే మీరు బాధపడేవాళ్ళు కదా నేను ఇట్లాంటి పాపాలు చేసుకుని నా జీవితాన్ని చెడగొట్టినాను కాబట్టి నన్ను మీరు ఉద్ధరించాలా నాకు ఒక మంచి మార్గము చూపించాలా నాకు కూడా మీరు ఒక చేసే ఆ పుష్ప కైంకర్యంలో నాకు కూడా కొద్దిగా అవకాశం ఇవ్వాలా నేను కూడా బాగా చేస్తాను స్వామి నన్ను నేను ఉద్ధరించాలనుకున్నాను అయితే ఒక వైష్ణవులు తనకు శరణు పొందిన వాళ్ళని రక్షిస్తారని నేను విన్నాను నేను ఒక దీనరాలును సో మిమ్మల్ని శరణు పొందుతున్నాను నన్ను రక్షించాలా అని చెప్పేసి నాకు కూడా ఆ రంగనాథుని సేవ చేసే భాగ్యం కల్పించాలా మీరు భిక్షాటన కోసం బయట పోయినప్పుడు ఈ గార్డెన్ని ఈ ఉద్యానవనాన్ని నేను చక్కగా చూసుకుంటాను స్వామి నా గురించి మీరేం పట్టించుకునే అవసరం లేదు నేను ఈ పుష్ప కైంకర్యం నేను మంచిగా చేసుకుంటాను నాతోటి మీరు వేరే దయ చూపించే అవసరం లేదు ఏదో నాకు మీరు ఇక్కడ కొద్దిగా ఆ రంగనాథుని సేవ నాకు కల్పించిస్తే అది నేను నా భాగ్యవంతరాలు అనుకున్నాను నేను కృతార్థరాలు అయిపోతున్నాను నాకు కొద్దిగా సేవ చేసే భాగ్యం ఇస్తే చాలు నాకు వేరే ఏం అవసరం లేదు అని చెప్తా ఉంది అయితే ఇంకా ఆమె మాటలు వినేసి మంచిగా ఒక భక్తుడిగా ఒక భక్తురాలుగా చూసుకునేసి ఒప్పుకున్నాడు తొండరెడ్డి ఆళ్ళవారు విప్రనారాయణ విప్రనారాయణ తర్వాత తొండరెడ్డి పుడియాళ్వారు అవుతారు ఇప్పుడు వరకు విప్రనారాయణగా ఉన్నాడు అట్లా ఆమె కూడా మంచిగా పొద్దున లేచి స్నానం చేసుకునేసి మంచిగా శ్రీచూర్ణం పెట్టుకునేసి శ్రీ వైష్ణవ తిలకం వేసుకునేసి ఆమె కూడా తాను మంచిగా సేవ చేస్తూ విప్రనారాయణకు మంచిగా భక్తితోటి రాత్రి పగలు ఆ గార్డెన్ని చూస్తూ భగవంతునికి ఈయన ఫ్లవర్స్ అంతా తీస్తే తీసుకుని వస్తే ఆమె కూడా అన్ని చోట్ల గార్డెన్ నుంచి మంచి మంచి ఫ్లవర్ తీసుకొని రావడం దానికి నీళ్ళు చల్లేసి పెట్టడము అది ఎండిపోకుండా దానిపైన తడి బట్టలంతా ఆరేసి పెట్టడము తర్వాత దాన్ని మాల కట్టడానికి అన్ని రకాల అరేంజ్మెంట్ చేయడము ఈ విధంగా అన్నీ చేస్తూ ఉండింది ఇట్లా చేస్తూ చేస్తూ ఇద్దరూ కలిపి ఆ గార్డెన్ చూస్తే అది ఫుల్ నిండగా పుష్పాలు నిండిపోయింది ఎంత ప్రకాశమానంగా కనిపిస్తుండిందంటే శరదృతులను శరదృతు శరత్ పౌర్ణిమ లాగా ఉండిందంటే ఆ గార్డెన్ ఎక్కడంటే అక్కడ అన్ని రకాల ఫ్లవర్స్ మంచి సువాసన రంగనాథకు మంచిగా అనిపించే విధంగా రంగనాథ సేవలో తన జీవితాన్ని మంచిగా వాడింది ఆ ఒక వేష కూడా దేవదేవి కానీ ఏ మాత్రమో తన మనస్సు తన ప్రతిజ్ఞ ఏమే అని చెప్పేసి ఆ విషయంలో గట్టిగా ఉండింది కానీ ఏ మాత్రం ఆయన పైన నిజమైన ఒక కనికర కరుణ ఏమి కలగలేదు ఆమెకు తాను తపస్సు తీసుకుంటా ఉంది రాత్రి పగలు రాత్రి పగలు ఈయనతోటి పొద్దున తొరగలేయడము స్నానం చేయడము తనకు అలవాటే లేదు ఆరాంగా పది గంటకు లేచిపోయి అక్కడ డ్యాన్స్ చేసేసి ఆయన ఇచ్చిన బంగారము నగాలు తీసుకునేసి మంచిగా ఆ విధంగా బతికిన ఈ దేవదేవి ఇప్పుడు ఒక వైష్ణవరాగా తన ఒక మాట కోసం ఆయన పడగొట్టడానికి కోసం విప్రనారాయణ పడగొట్టడం కోసము తాను నటి కష్టపడి పొద్దున తొరగలేసుకునేసి స్నానం చేసుకునేసి తిలకధారణం చేసుకునేసి ఏదో ఆ భిక్షాణం తినేసి ఆయన ఏదో నైవేద్య పెడతాడు నైవేద్య పెట్టిన తర్వాత దేవదేవిని పిలుస్తాడు కొద్దిగా ఇస్తాడు అది తినుకొని తాను ఎక్కడ పండుకుంటుంది ఏమని తెలియదు తాను ఆయన ఏం పట్టించుకోలే ఈమె గురించి ఏదో ఫుడ్ పెడుతున్నాడు ఆశ్రమంలో ఎక్కడొక చోట పండుకుంటుంది బయట చెట్లు కడన పొట్ల కడ కానీ దానికి ఎక్కువ ఆయన ఏం పట్టించుకోవడానికి పోలేదు ఆయన బ్రహ్మచర్యాశ్రమంలో స్ట్రిక్ట్గా ఉన్నాడు విప్రనారాయణ వేద మంత్రులు జపిస్తూ మధుకర వృత్తి చేస్తూ భగవంతునికి మాలలు చేస్తూ ఇస్తూ రంగనాథుని యొక్క కృప ఒక్కటి తప్ప మిగిలిన దేని కూడా ఆయన ఎదురు చూడట్లేదు ఇట్లా ఉంటే దేవదేవికి చెప్పబడిన దేవదేవి అలిమేణి అలివేణి అక్క చెల్లెలు మాట్లాడిన ఆరు నెలలు దగ్గర దగ్గరకు వచ్చేసింది ఆరు నెలల దగ్గర అవుతుంది ఈమె ఇన్ని కష్టాలు తీసుకునింది కానీ దేవదేవి దేవదేవిలో కుదరలేదు ఈయన విప్రనారాన్ని చెడగొట్టడానికి ఎన్ని చేసినా కానీ ఎంత ఆయనకి ఎంత సేవ చేసినా కానీ ఆయన ఒక్కరోజు కూడా ఈమెని పక్కన పిలిచి ఏం పొగడట్లేదు తాను ఎంత కష్టపడుతున్నాను తాను ఏమేమి చేస్తున్నాను అని చెప్పేసి ఆయన ఏమి ఈ వెనకాల వచ్చి చూడట్లేదు ఆయన పని ఆయన చేస్తున్నాడు ఈమె పని ఈమె చేస్తూ ఉంది కానీ లోపల అనుకున్న లోపల అనుకునింది ఓ రంగనాథ ఎంత నీచరాలు నేను అనవసరంగా నా గర్వంతో నేను ప్రతిజ్ఞ చేసుకున్నాను కానీ విష్ణు భక్తుల్ని చెడగొట్టడం అనేది ఎవరు వల్ల కుదరలేని పని వాళ్ళు తన భక్తితోటి ఇంత గరు గట్టిగా ఉంటారని నేను ఇంతవరకు తెలుసుకోలేదు ఇంత వైరాగ్యంగా ఉంటారు ఏ ఇంద్రుల్ని ఇంత ఒక ఇంద్రియాలని ఇంత ఒక ప్రమాదంగా చూసుకొనేసి ఇంద్రియాల పట్ల ఇంత జాగ్రత్తగా ఉన్నారని నాకు తెలియదు రంగనాథ ఇంత ఒక భగవద్భక్తి అంటే పరమ ప్రమాదకరమైన ఇంద్రియాలని ఇంత కట్టివేయగలుగుతారు ఇంత దూరం చేయగలుగుతారు ఇంద్రియ సుఖాలని ఇంత సులభంగా త్యజించగలుగుతారని నాకు ఇంతవరకు తెలియదు రంగనాథ నీ భక్తులు ఇంత గట్టిగా ఉంటారని నాకు తెలియదు కానీ నేను నీకు ఇప్పుడు శరణాగతి పొందుతున్నాను నీ పాద పద్మాల పైన పడిపోయినాను నేను నన్ను నీవు నా ఒక కోరికను కూడా నీవు తీర్చాలా నేను కూడా నీకు సేవ చేస్తున్నాను కదా రంగనాథ నాపైన కూడా నీవు దయ చూపించాలి కదా ఇన్నాళ్ళైంది ఆరు నెలల దగ్గర వస్తూ ఉంది ఒక్కరోజు కూడా నన్ను విప్రనారాయణ అడగలేదు దేవదేవి నీవెక్కడ పండుకున్నావు దోమలు కొట్టిందా నీకు ఎక్కడ పండుకున్నావు అన్నం తిన్నావా నీళ్ళు తాగినావా బట్టలుందా లేదా ఏమాత్రం నన్ను ఒక్కరోజు కూడా అడగలేదు రంగనాథ ఆయన ఒక్కసారి కూడా ఒక ప్రశ్న నీవు బాగున్నావా అని ఒక ప్రశ్న అడగలేదు రాత్రి పగలు ఓన్లీ రంగనాథుని కైంకర్యం రంగనాథుని కైంకర్యం అని కష్టపడుతున్నాడే కానీ ఒక్కసారి కూడా తన ఇంద్రియ సుఖాల గురించి ఆలోచన రాలేదు ఆయనకు ఇంకా కొన్నాళ్ళు పోతే నా ప్రతిజ్ఞం పోగొట్టుకోవాలా నేను నా అక్కకు అలివేణికి దాసి అయిపోవాలా రంగనాథ్ నాకు ఇష్టం లేదు నా అక్కకు నేను దాసిగా ఉండడము కానీ ఇన్నాళ్ళు నీకు నీకు దాసి దాసిగా ఉన్నాను కదా విప్రనారాయణ సేవ చేస్తే నేను కూడా ఒక విధంగా సేవ చేస్తున్నాను కదా నీ యొక్క ఉద్యానవనంలో రంగరాజా నా పట్ల కూడా నీవు కృప చూపించాలా నీకు నేను పూర్తి శరణాగతి పొందినను నన్ను నీవు నా ప్రతిజ్ఞని నా కోరికను విప్రనారాయణుడు నెరవేర్చే విధంగా నీవు అనుగ్రహించాల నాకని చెప్పేసి ఆమె కోరుకుంటుంది ఇంకా రంగనాథుడు విన్నాడు ఈమె ప్రార్థనలను కూడా అవునులే కరెక్ట్లే ఈమె కూడా సేవ చేసింది ఈమె యొక్క కోరికలను కూడా తీర్చాలా ఈమె కూడా రాత్రి పగలు ఏదో విధంగా ఒక వేష్యగుండి కూడా తాను అన్ని వదిలేసి ఇక్కడికి వచ్చేసి నాకు సేవ చేస్తుంది ఈమె కూడా ఏదో చిన్న చిన్న కోరికలు ఉంది సరే అని చెప్పేసి భగవంతుడు నిర్ణయం తీసుకున్నాడు అదొక రోజు పెద్ద వర్షం కురుస్తూ ఉంది గాలివర్షం వస్తూ ఉంది పిడుగులు వస్తూ ఉంది చీకటి ఎక్కడ పాములుందో ఎక్కడ ఏముందో అర్థం కాదు గార్డెన్ లోపల అప్పుడు ఈయన ధర్మాత్ముడైన విప్రనారాయణ ఒక మనస్సు కరిగిపోయింది పాప ఆ దేవదేవి ఎక్కడ పనుకునిందో ఈ చలిలో ఈ వర్షంలో బట్టలు ఉందో లేదో పాప మీకు చక్కగా సేవ చేస్తుందే ఆమె ఎక్కడుంది ఏమైంది అని చెప్పేసి బా ఆమె గురించి ఆలోచించి ఫస్ట్ రోజు ఆమె గురించి ఆలోచిస్తున్నాడు బయటకు వచ్చేసి దేవదేవిని పిలిచినాడు దేవదేవిని పిలిచిన వెంటనే ఆమె నిద్రపోలేదు ఆమె బాధపడుతూ ఏడుస్తూ రంగనాథం తలుచుకొని ఏడుస్తూ ఉంది వేష్య ఆమె అక్కడ అట్లా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే అక్కడ ఏమైంది అక్కడ ఆమె పిల్ల పిలవంగానే దేవదేవి లోపలికి వచ్చేసింది ఆశ్రమం లోపల ఎక్కడన్నా పడుకో అని చెప్పినాడు బయట చలిగా ఉంది వర్షం పడుతోంది నిద్ర పోలేవు నీవు లోపల ఎక్కడన్నా పడుకోమంటే విప్రనారాయణ మాట వినేసి విప్రనారాయణ పాదాలు కాడొచ్చి కూర్చుంటాయి రాత్రి వేళ కదా నువ్వు పడుకో ఏం చేస్తావు అంటే లేదు మీ కొద్దిగా మీ పాదాలు ఉత్తుతాను స్వామి రాత్రి పగలు కష్ట కష్టపడినారు కదా నాకు రంగనాథ్ కోసం కొద్దిగా విశ్రాంతిగా మీరు రెస్ట్ తీసుకోండి మీ పాదాలు కొద్దిగా వస్తానని చెప్పేసి కానీ ఇంద్రియాలు బలవాన్ ఇంద్రియాగ్రామో విద్వాంసమపి కర్షతి ఎంత పెద్ద పండితులైనా పర్వాలేదు వాళ్ళని పడగొట్టేస్తాయి ఇంద్రియాలు చాలా ప్రమాదకరమైనది జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి శాస్త్రము పదే పదేగా మనల్ని హెచ్చరి చేస్తుంది అయ్యో కేర్ఫుల్గా ఉండండి కేర్ఫుల్గా ఉండండి ఇంద్రియాలు నమ్మద్దు నమ్మద్దు ఇది మోసం చేస్తాయి మిమ్మల్ని అని చెప్పేసి ఎంత గొప్పవాళ్ళు అనగా నీరు ఎక్కిచ్చేస్తాయి ఇది కోడిలకు కోడిలు పక్కన నిండా ధాన్యాలు పెట్టుకునేసి కోడిలకు తినద్దు అని చెప్తే కోడిలు ఏమి వింటాయి మన మాట అది టకటక టకటక తినేస్తాయి దొరికింది లాభం అని చెప్పేసి నిప్పు దగ్గరే వెన్నని పెట్టుకునేసి వెన్న నీవు ఆ మంట చూసి అరగకూడదు ఆ మంటకు నీవు ఆకర్షితుడు కాకూడదు మెల్ట్ కాకూడదు కరగకుండా నీవు అట్లే గట్టిగానే ఉండాలంటే ఉండిపోతే వెన్న అది ఉండదు కొద్దిగా రవ కానీ అని చెప్పేసి మెల్ట్ అయిపోతూ ఉంటుంది అట్ట ఇంద్రియ వస్తువులు దగ్గర వచ్చినప్పుడు ఇంద్రియాన్ని నిగ్రహించడం అనేది అసాధ్య కరమైన పని ఎందుకు భగవంతుడు ధ్యాయతో విషయాన్ని పుంస దాని గురించి ఆలోచిస్తేనే నీ ప్రమాదం అయిపోతుంది నాశో వినశ్యతి నీవెక్కడికో వెళ్ళిపోతావు ఆలోచించడానికే పోవద్దు రాత్రి పగలు మన్మనవ మద్ మద్భక్తో హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే రాత్రి పగలు నీవు నా గురించి ఆలోచించని కృష్ణుడు మనకు జాగ్రత్తగుండు జాగ్రత్తగుండు అని చెప్తున్నాడు అర్జునుడు కూడా అంటున్నాడు కదా గాలినాన నేను బంధించవచ్చు కానీ ఈ మనస్సుని బంధించి నిగ్రహించలేము చాలా కష్టమైంది అని చెప్పేసి ఇంక ఇది వేరే భగవంతుడు కృప ఈమెకు ఎట్టో ఒకటి ఈయన పడగొట్టాలి ఈయన పతనం చేయాలా ఆధ్యాత్మిక మార్గం నుంచి అని చెప్పేసి ఇంక ఈమె ప్రతిజ్ఞ ఈమె ఆశ ఈమె కోరికలను తీర్చాలని చెప్పేసి రంగనాథుడు కూడా రెడీ అయినాడు ఈమె ఈమె ఈమెకు సపోర్ట్గా ఉన్నాడు రంగనాథుడు కూడా ఇంకా మాట్లాడుకునేసి మంచిగా పాదాలు ఒత్తుకొని ఒకరికొకరు మంచి ఆ రోజు తాను ఒక ఆధ్యాత్మిక మార్గం నుంచి పతనం చెందినాడు అన్ని అన్నాళ్ళు బ్రహ్మచారిగా ఉండి జీవితం గడిపిన విప్రనారాయణ ఇంతవరకు స్త్రీ సుఖం అంటే ఏమి అని తెలియకుండా ఉన్న ఆ విప్రనారాయణ ఆమె ఒక సౌందర్యానికి పడిపోయినాడు భగవంతుని ఒక సౌందర్యాన్ని మర్చిపోయినాడు దాసుడైపోయినాడు ఆమె యొక్క సౌందర్యానికి ఆమె వెనకాలనే తిరగడము ఆమెతోటి మాట్లాడడము ఆమెని అంగాల్ని స్పర్శించడము ఆమెతోటి భుజించడము విహరించడము తాన రోజంతా ఆమెతోటి గడుపుతున్నాడు అటు ఇటు చేస్తే ఆరు నెలల లోపల తాను చేసిన ప్రతిజ్ఞ పూర్తిగా నెరవేరింది పూర్తిగా వశం అవుతున్నాడు చిన్న చిన్నగా చిన్న చిన్నగా గాయత్రి చేయడం మర్చిపోయినాడు వేదాల్ని పఠించే బ్రాహ్మణుడు పూర్వశిఖ బ్రాహ్మణుడు పూర్వశిఖం అంటే ఎదురుగా ఎట్లా శిఖ పెట్టుకుంటారు సౌత్ ఇండియాలో దక్షిణంలో దక్షిణ భారతంలో పూర్వశిఖ బ్రాహ్మణులు అంటే కొద్దిగా ఆచార విచారంలో శాస్త్రములంతా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేవాడు బాగా చదువుతారు వాళ్ళు వేదాలనంతా ఉభయ వేదాంతులుగా ఉంటారు ఎక్కువ ఉండే గ్రంథాలని బాగా చదివింటారు వేదాలని బాగా చదివింటారు వేదాంగాలు తెలిసి ఉంటారు వేదాంతం తెలిసి ఉంటారు బాగా శాస్త్రజ్ఞానం ఉండేవాళ్ళు వాళ్ళు అటువంటి గొప్ప బ్రాహ్మణుడు విప్రనారాయణ మంచి బ్రాహ్మణ వంశంలో పుట్టినవాడు గాయత్రి చేయడానికి మర్చిపోయినాడు వేదాలు ఒక వేదాలు చదవడానికి మర్చిపోతున్నాడు పుష్పకైంకర్యం మర్చిపోతా ఉన్నాడు ప్రతిరోజు రంగనాథన్ పైన రాత్రి పగలు మెడిటేషన్ చేసుకుని ఈ గార్లెండ్ బాగుంటాయి రేపు ఒక స్వామికి ఇటువంటి ఫ్లవర్స్ తోటి గార్లెండ్ చేయాలి ఎల్లుండి ఇట్లా చేయాలని చెప్పేసి రాత్రి పగలు రంగనాథుని గురించి ఆలోచించే విప్రనారాయణ దేవదేవిత సౌందర్యాన్ని రోజు చూసి చూసి ఆనందపడతా ఉన్నాడు ఇంకా ఆమె కూడా నేను ధన్యరాలైనని చెప్పేసి ఆమె కూడా ఎంతవరకు ఈయన చెడగొట్టడం అవుతుందో అంత చెడిపిస్తూ ఉంది పూర్తిగా స్త్రీ సుఖల ద్వారా పిచ్చుడైపోయి శ్రీ సుఖల ద్వారా ఆధ్యాత్మిక విషయాల్ని మర్చిపోయి తాను చాలా దిగజారిపోయినాడు శాస్త్రం చెప్తుంది యువతీ జన సామర్థ్యం వర్ణితం కేన శక్యతే బ్రహ్మాదయ అఖిల దేవస్థాదీన కిలాభవన్ స్త్రీలు ఒక గొప్పతనం ఎట్లా చెప్పుకోవాలా స్త్రీ సామర్థ్యము వర్ణింపడానికి ఎవరులో అవుతుంది బ్రహ్మాది దేవతలందు కూడా స్త్రీ యొక్క స్త్రీ జనములో ఒక గురించి వాళ్ళని ఒక నిగ్రహించడం అనేది వాళ్ళ కూడా కుదరదని చెప్పేసి శాస్త్రం ఒక వాక్యం వేరే దానికి ఎట్ట ఒకటే ఈ యోగీంద్రుడు విప్రనారాయణుడు పూర్తిగా తన మనసుని దేవదేవి పైన ఈ వేష్య పైన పెట్టుకున్నాడు ఆమె పని అయిపోయింది ఆమె అంతవరకు ఆమెకు ప్లాన్ పెట్టుకునింది ఆమె ఈయన చెడగొట్టాలని వేరేం ప్లాన్ లేదు ఇంకా ఎట్టో ఒకటే క్షణం మాత్రం కూడా ఆమెను విడవలేక ఆమెను మర్చిపోలేక రాత్రి పగలు ఆమె వెనకాల తిరుగుతూ తిరుగుతూ అలివేణితోటి కీర్తింపబడింది అబ్బా ఏం చెల్లి పట్టేసినవా అబ్బాయిని ఆహా విజయవంతంగా దొరికిపోయినాడు అబ్బాయి నీవేమన్నావు వైష్ణవుడు అగ్రసేనుడు అట్లా సామాన్యంగా ఒక స్త్రీలకు దొరికేవాడు కాదు అట్లా ఇట్లా అన్నావు కదా చూడు నా వెనకాల ఎట్లా వస్తున్నాడు చూడు ఎట్లా తిరుగుతున్నాడు చూడు నా వెనకాల చక్కగా వస్తున్నాడు చూడు అని చెప్పేసి తాను అయస్కాంతం వలె ఆకర్షింపబడి ఆ ఇనుముకు అట్లే తిరుగుతున్నాడు ఆమె వెనకాల ఎంత గొప్ప బ్రాహ్మణుడో ఎన్ని సంవత్సరం రంగనాథకు సేవ చేసినాడో ఎంత సేవ చేసి ఉంటాడో అన్ని తాను అన్ని మర్చిపోయి ఆ సుఖములు పడిపోయి పూర్తిగా ఆమెకు ఆ వేష్యకు వశ్యమైపోయినాడు ఇంకా ఇట్లా రోజు రమిస్తూ రోజు ఈ విధంగా గడుపుతూ ఉంటే దేనికైనా కానీ భగవంతుడు ఒక టైం అని పెట్టుంటాడు ఇది ఇంతవరకే ఉండాలన్నా దేనికి ఎక్కువైతే ప్రమాదం అని చెప్పేసి భగవంతుడు తెలుసు కదా ఇది ఈ విధంగానే జరుగుతుందని చెప్పేసి ఇట్లే నాకు దేవదేవి ప్రతిరోజు సుఖాన్ని ఇస్తూ ఉంటుంది అనుకున్నాడు పాప రంగనాథుని మర్చిపోయి పూర్తిగా ఈమె యొక్క సుఖానికి బానిసుడైపోయినాడు కానీ ఆమె నిగ్రహించాలి నేను చెప్పేసి ఆశతోటి ఉంది ఇంకా నువ్వు నాకు డబ్బులు తెచ్చిస్తేనే నా సౌందర్యాన్ని నీవు అనుభవించవచ్చు లేకుండా కుదరదని చెప్పేసి తలుపు బంద్ చేసి తలుపు వేసేసి బయటకు నెట్టేసింది అమ్మని అనుభవించాలనే ఆశతోటి అంత గొప్ప విప్రనారాయణ బయట కూర్చొని ఏడుస్తున్నాడు తలుపు తీవే తలుపు తీవే నిన్ను చూడాలా నిన్ను చూడాలా అని చెప్పేసి కానీ ఏ మాత్రం కనికరం లేకుండా ఆ వేషస్త్రీ దేవదేవి ఏమాత్రం పట్టించుకోకుండా లోపల అట్లే ఉండిపోయింది ఇంటి ముందు కుక్కలాగా అంత పెద్ద వేదలు నేర్చుకున్న ఆ శిఖం కలిగిన బ్రాహ్మణుడు ఇంటి ముందు ఏడుస్తున్నాడు వేష్యగా తన వేష్య అనుభవ సుఖాన్ని అనుభవించడానికి కోసము కళ్ళు నీళ్ళు కారుతా ఉంది ఆమెను చూడడానికి ఆశపడుతున్నాడు ఆమె ఏ మాత్రం డబ్బులు లేకుండా చేతులు ధనం ఇవ్వకుండా ఉంటే నేను దర్శనం ఈయనని చెప్పి గర్వంతో ఉంది తా నా తా నాతోటి నువ్వు సుఖం అనుభవించలేవని చెప్పేసి గర్వంతో గడుపుతూ ఉంది రోజు రోజు ఆమె పా అబ్బాయి పాప విప్రనారాయణ కుర్రుడు ఇంద్ర సుఖాలకు పడిపోయి బాధపడతా ఉన్నాడు అదే సమయంలో రంగనాథ్ లక్ష్మీదేవి అక్కడ వస్తూ ఉన్నారు లక్ష్మీదేవి చూసింది విప్రనారాయణ బాధపడుతున్నాడు స్వామి ఇది మన భక్తుడు కదా అని రంగనాథ్ని అడిగినాడు అడిగింది ఆమె రంగనాథ్ అన్నాడు అవును మన విప్రనారాయణుడు రాత్రి పగలు మనకు నాకు నీకు ఎన్ని రకాల మాలలు చేసి తీసుకుని వచ్చేవాడు నీకు గుర్తులేదా వేసుకున్నప్పుడు నీకు తెలుసుకోలేదా ఇది విప్రనాడు చేసిన మాలలు అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఏమైనాడు స్వామి ఆయనకి ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చిందంటే లేదు ఏదో ఆ వేష కావాలని కోరుకుంటున్నాడు అయితే లక్ష్మీదేవి బాధపడింది ఒకసారి నీకు సేవ చేస్తూ నీతో ఆనందపడిన జీవాత్మ మళ్ళీ పోయి ఆ వేషసుఖాలకు ఆకర్షింపబడుతుందా లేదు లేదు నీవు అట్లా వదిలేస్తున్నావా అట్లాంటి ఆశ పడినప్పుడు మళ్ళీ అట్లా వదిలేస్తున్నావా నీవంటే నేను వదలట్లేదు లక్ష్మీదేవి ఆయన ఆశపడుతున్నాడు ఆయన కోరుకున్నాడు నేనేం చేయాలో చెప్పు ఆమె కావాలని చెప్పి ఏడిస్తున్నాడు ఆయన నేను ఆయన పట్టుకొని తీసుకుని పోలా గుడికి పట్టుకొని ఆయన్ని నీవు నీవే చెప్పు ఆమె కావాలని అంత పడుతుంటే నేనేం చేసేది చెప్పు నీవు లక్ష్మీదేవిని అడుగుతున్నాడు రంగనాథ్ అయితే లక్ష్మీదేవి కోపం వస్తుంది భర్త పట్ల ఏమిది నీవు మన భక్తులు ఇంత దిగజారిపోతూ ఉంటే నీవు చూసి ఆనందపడుతున్నావా నీ భోగ సుఖాలు నీవు ఉండిపోతున్నావా అని చెప్పేసి లక్ష్మీదేవి కోపం వస్తా ఉంది భర్త పట్ల అయితే భగవంతుడు అన్నాడు నేనే మర్చిపోలేదు ఎంతవరకు అనుభవిస్తాడు చూస్తాము నేనే నా అబ్బాయిని మర్చిపోలేదు నాకు తెలుసు నా విప్రణాలు నాకు కావాలని చెప్పేసి నాకు మళ్ళీ పాతలాగానే మాల పట్టుకొని రావాలి నాకు ఆశ ఉంది అబ్బాయి ద్వారా మా నేను కూడా అబ్బాయి కుట్టిన మాలలు వేసుకోవాలని నాకు కూడా ఆశ ఉంది కానీ అమ్మాయి కావాలని ఆశపడుతున్నాడు అబ్బాయి నేనేం చేయాలా కొద్దిగా అనుభవించని భౌతిక సుఖమే కదా కొన్నాళ్ళ తర్వాత విరక్తి అనేది వస్తుంది సహజంగా వస్తుంది దాని పట్ల దానికి నేను ఎప్పుడు కొద్దిగా వదులుతానని నీవెందుకు అంత ఇది అవుతున్నావు లక్ష్మీదేవి నీవి అట్లేమనుకోవద్దు నేను విప్రనారాయణని మర్చిపోయినాను ఆయన సేవని మర్చిపోయినాను అనుకోవద్దు ఆయన ఆశపడుతున్నాడు కొద్దిగా లోపల ఆశ ఉంది ఆయన ప్రారంధ కర్మమేమో కొద్దిగా కావాలనేది ఆ స్త్రీ సుఖము అనుభవించని కానీ అది అనుభవించట్లేదే దానికి కూడా పాప దానికి ఆయనకు ప్రారంభ కర్మ దానికి కూడా వదలట్లేదు బాధపడి ఏడుస్తున్నాడు కదా ఆ వేషేమో తలుపు వేసుకుని లోపల తినుకొని పండుకొనేసి ఆ విశ్రాంతిగా ఉన్నాయి మంచిగా సుఖంగా బతుకుతోంది చోళ చోళ భూపతి ఇచ్చిన డబ్బులతోటి ఆమె సుఖంగా బతుకుతోంది ఈ అబ్బాయి డబ్బులు లేకుండా ఆమెను అనుభవించలేక బయట ఏడుస్తున్నాడు ఆమె కావాలని చెప్పేసి నీవేమో మనమేమో చూసుకొని చూసుకొని మనం మన పాటకు పోతూ ఉంటుంది బాగుంటుందా మీకు ఒక వైశ్యుడు ఇంత బాధపడుతుండే మిమ్మల్ని నమ్ముకున్న ఒక భక్తుడు ఈ సుఖాన్ని అనుభవించలేక లోపల దాన్ని తట్టుకోలేక బయటికి దాన్ని వ్యక్తపడించలేక ఇంత కష్టపడుతుంటే మీకు ఇది మంచిగా అనిపిస్తుందా రకరకాల క్వశ్చన్ అడుగుతోంది లక్ష్మీదేవి రంగనాథంతో అయితే రంగనాథుడు లేదు లక్ష్మీదేవి అట్లంత ఏం లేదు నేను చూడు త్వరలో మళ్ళీ ఆయన పిలుచుకొని వస్తాను చూడు అని చెప్పేసి నువ్వేం బాధపడద్దు నేను ఆమెను మళ్ళీ పట్టుకొని వస్తానని చెప్పేసి భగవంతుడు అన్నాడు ఇంకా ఈ వేషక్ దేవదేవికి ఏమిస్తే ఈయన కొన్నాళ్ళు ఆమెతోటి అనుభవించవచ్చు అని ఆలోచన పడినాడు భగవంతుడు రంగనాథుడు రంగనాథు తన బంగారులు పెట్టుకునే చోటకి వెళ్ళేసి తన నగలంతా పెట్టుకునే రూమ్కి వెళ్ళేసి అక్కడ గోడ్రేజ్ అంతా ఓపెన్ చేసి చూసేసి ఏమి ఇస్తే బాగుంటుందని చూసి చూసి చూసి ఈ చిన్న చిన్న వస్తువులు ఇస్తే కొన్నాళ్ళేమో వదిలేస్తుంది ఒక మంచి గొప్ప వస్తు ఇస్తే కొన్నాళ్ళు ఎంజాయ్ చేసుకోవచ్చు మన బిడ్డ విప్రనారాయణ కానీ అని చెప్పేసి ఎట్టో ఒకటే ఆయన ఆనందపడిని ఆయనకి ఏది నచ్చిందో నచ్చని మన మన మీద దాని గురించి ఇది చేసేది బాధపడేది ఎట్టో ఒకటి లాగాల మళ్ళీ మళ్ళీ ఆ పాత జీవితానికి తీసుకొని రావాలని చెప్పేసి ఆశపడతా ఉన్ ఆశపడుతున్న రంగనాథ్ చూసుకొని చూసుకొని ఇద్దరు లక్ష్మీదేవి రంగనాథ్ ఇది ఇస్తే ఆమె వదులుతుందా ఇది ఇస్తే వదిలేస్తుందా అని చెప్పి చూసి వచ్చి దానికి ఆ చిన్న చిన్న వస్తువులు వద్దులే చిన్న గాజు చిన్న రింగులు చిన్న నెక్లెస్లు అంత ఇస్తే ఆమెకి నచ్చదు ఆమె చోళ భూపతి ఎన్ని ఇటువంటిది ఎన్ని ఇచ్చినాడేమో ఆయన దగ్గరనే కొంతసేపు ఉంటాయి ఇంకా ఇస్తే మంచిది అని చెప్పేసి పెద్ద బంగారు బింది ఒకటే పట్టుకున్నాడు రంగనాథ్ బంగారు బిందిని పట్టుకునేసి బయలుదేరినాడు ఎంత భక్తుల పట్ల తన కరుణని ఉంటుందా ఒక జీవాత్మ కొన్ని కోట్ల జన్మం ఎత్తుకున్నా కానీ భగవంతుని ఒక హృదయాన్ని అర్థం చేసుకోవడానికి కుదరనే కుదరదు కృష్ణుడు జస్ట్ ఐదు మంది పాండవుల కోసము ఆ దుర్యోధను దగ్గర ఆ దరిద్రు దగ్గర బిచ్చగాడ దగ్గర పోయేసి వాళ్ళకేమైనా వాళ్ళకి ఏమైనా ఇయ్య అంటే ఆయన పట్టించుకోకుండా తిట్లు తింటే భగవంతుడు అట్లే తుడుచుకుని వచ్చేస్తున్నాడు ఇంకేం చేస్తాడు ముప్పై మూడు కోట్ల మంది పని మనుషులు ఉన్నారు అటువంటి గొప్పవాడు ఒక ఐదు మంది కోసం ఎక్కడైనా మనం చూడొచ్చు ఈ భౌతిక ప్రపంచంలో ఒక ఐదు మంది కోసము ఇంకొక దరిద్రుడు పోయి కాలు పట్టుకుని ఒక స్థాయికి వచ్చేసినట్టు వాళ్ళకి ఏదైనా ఒక ఐదు భూమిలు లీకూడదా ఒక ఐదు గ్రామాలు ఇవ్వకూడదా ఒక ఐదు ఇల్లు అని ఇవ్వకూడదా అని చెప్పేసి అట్లా రిక్వెస్ట్ చేస్తుంటే వాడు వచ్చేసి ఆ దరిద్రుడు ఆ దుర్యోధనుడు వచ్చేసి వాళ్ళకు ఐదు భూమిలు కాదు ఐదు సూజీలు నాటేంత ప్లేస్ కూడా ఈయను కుదిరితే గొడవకు వచ్చేసేయి చూస్తాము గొడవలు చూస్తాము నీ బలం ఎంత నీ వాళ్ళ భయం బలం ఎంత అని చెప్పుకుని ఉంటే మళ్ళీ అక్కడ దేవ దేవాది దేవుడిని నిందిస్తుంటే ఏమనుకున్నారో గొడవలు అంటే అమ్మాయిలు చేతులు చేతులు పట్టుకునేసి చుట్టూ తిరిగేది అనుకున్నావా చెట్లు చెట్లు వైపు తిరిగేదని అనుకున్నావా గొడవలు అంటే ఏమి రాసలీలలు అనుకున్నావా గొడవలు అంటే యుద్ధం అంటే ఏమనుకున్నావు అమ్మాయిలు చా సారీలు పట్టుకుని చెట్టు పైన ఎక్కేసి కూర్చోవడం అనుకున్నావా గొడవలు అంటే లేకుండా ఆవుదూడల్ని పట్టుకునేసి కొండపైకి తీసుకునేసి మేపి తీసుకొని రావడం అనుకున్నావా గొడవ యుద్ధం అంటే ఏమనుకున్నావు నీవు అని చెప్పేసి అంత నిందిస్తుంటే కూడా ఏమాత్రం కూడా బాధపడకుండా ఎట్లుంటుంది ఎవరైనా ఒక మనిషి ముప్పై మూడు మూట్ల కోట్ల వర్కర్స్ ఉన్నప్పుడు ఒక మనిషి ఒక ఐదు మందికి పోయి ఐదు మంది కోసము ఇంకొక వాళ్ళని పోయి అడుక్కు అడకి అడుగు తినేవాడిలాగా పోయి అడుక్కొని వస్తూ ఉంటే కూడా ఏమాత్రం అహంకారం లేకుండా లేదు ఇది నా భక్తుల కోసము నా భక్తుల కోసం చెప్పేసి అంత తిట్లు తింటే కూడా తుడుచుకుని వచ్చేసినాడు స్వామి ఏం అనుకోలే మిగిలిన వాళ్ళైతే అంత పవర్ ఉండే వాళ్ళైతే అప్పుడే గన్ను తీసుకొని షూట్ చేసి ఉంటారు కదా ఈయనకి ఎంతసేపు పడుతుంది ఒక చక్రం తీసుకొని ఏమరా ఎవరితో అట్లా మాట్లాడుతున్నావు నేను దేవాది దేవుడు నాతోటి అంత మాట్లాడే శక్తి నీకు ఉందరా కుక్క అని చెప్పేసి ఒక చక్రంతో ఒక క్షణం సంహారం చేసి ఉండొచ్చు దుర్యోధనని కానీ చేయలే చూస్తాం ఎక్కడన్నా మనిషి మారుతాడా చూస్తామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాడు ఇంకా ఇంకా కానీ ఆ దుర్మార్గుడు మారలేదు కానీ అంత గొప్ప భగవంతుడు ఒక ఐదు మంది ఆఫ్టర్ ఆల్ ఎక్కువ మంది చెప్తే ఏడు మంది చెప్పచ్చు ఒక కుంతిదేవి ఒక ద్రౌపది ఇద్దరిని యాడ్ చేస్తాం కావాలంటే అంతమంది పని మనుషులు ఉన్న అంత అంత గొప్ప దేవాది దేవుడు ఏడుగురు భక్తుల కోసము అక్కడెక్కడ పోయి తిరిగినాడు ఆ ఎండకు వాళ్ళ ఇంట్లో విదురుని ఇంట్లో వండుకొని తర్వాత పొద్దున లేచి అక్కడికి వెళ్ళేసి ఇక్కడ హంసతులిక కల్పల పైన పండుకున్న స్వామి అంత కష్టాలు పడినాడు భక్తుల కోసం ఏమాత్రం కొద్ది కూడా గర్వం అనేది లేదు స్వామికి సో అంత ఒక భక్తులపైన కరుణ అట్లాంటే కరుణ కలిగిన అదే దేవుడు కదా రంగనాథ స్వామి ఆ బింది పట్టుకునేసి అక్కడ వేష ఇంటికి వెళ్ళినాడు బంగారు బింది పట్టుకుని రంగనాథ స్వామి వేష ఇంటికి వెళ్ళేసి వేషదు తలుపు కొడతా ఉన్నాడు వేష దేవదేవి లోపల నుంచి తలుపు ఒక ఎవరో కొట్టినట్లు సౌండ్ వినపడతా ఉంది ఎవరో ఎవరు కావాలా అని అడిగింది లోపల నుంచి అయితే దేవదేవి నీవే కావాలా నీకోసం ఒక పెద్ద ఒక గిఫ్ట్ వస్తూ ఉంది బహుమనం తీసుకుని వచ్చినాను తీసుకోరా బయటకు రా అని చెప్పి చెప్తా వాయిస్ వినపడుతుంది దేవదేవిని గట్టిగా పలుకుతున్నాడు అరే నా పేరు ఎంత గొప్పవాడు ఎవర్రా ఇదో చూడమని చెప్పేసి తలుపు తీసి బయటకు వస్తూ ఉంటే ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు చేతులు మంచి బంగారు బిందింది ఆ బంగారు బింది చూడంగానే దేవదేవి పిచ్చెక్కి లోపల తీసుకుని పోయి కూర్చోబెట్టేసి పాలు కావాలా మీకు స్వామి నీళ్ళు కావాలా కొబ్బరి పండ తాకుతారా ఏం తాకుతారు ఏం కావాలో అది ఇదని అడిగింది ఏం లేదమ్మా నీ బింది తీసుకో ఇది నేను విప్రనారాయణ ఒక దాసుడు నేను రంగేశ దాస్ అని నా పేరు ఈ బింది తీసుకునేసి కొన్నాళ్ళకన్నా ఆ అబ్బాయిని లోపల అలౌ చేయి లోపల ఉండడానికి అనుమతి చేయి అబ్బాయికి బాధపడుతున్నాడే నీ కోసము నీ సాంగత్య కోసం నీ సుఖ కోసము ఆశపడుతున్నాడే కొన్నాళ్ళన నీతో అనుభవించడానికి అవకాశం అని చెప్పేసి సిగ్గు లేకుండా పాప దేవుడు ఆ ఇచ్చేసి తన భక్తుడు కోసము అట్లే కింద చూసుకునేసి వస్తున్నాడు వేదలిని చూసి ఏమన్నాలా ఈయన చెప్పిందే వేదం కదా ఈయన చేసేది ధర్మం ఇంకా వేదాలు ఏమనాలి ఈయన చూసుకునేసి ఒక అధర్మమైన అనైతిక క్రియల కోసము వ్యభిచారి ఒక వేష సాంగత్య కోసం భగవంతుడు డబ్బులు ఇచ్చి పంపించినట్లు కదా వేదలు దీన్ని ఎట్లా రాయాలా ఏమని దీన్ని రాయాలా వేదాలకి అర్థం కాదు శాస్త్రాలకు అర్థం కాలేదు అయ్యో ఈ దేవదేవుని లీలలు మనం తెలుసుకోలేమురా బాబు వీడు ఏం చేస్తే అది ధర్మం అనుకోవాలా ఈ ఏం చెప్తే అది వేదం అనుకోవాలా మన ఎందుకు దీంట్లో దూరేసి మనం ఎందుకు దీంట్లో శిక్షలు అనుభవించాలా నీవు ఏమైనా చేసుకోరు నీ వేష కోసం డబ్బులు ఇచ్చి తాగడానికి డబ్బులు ఇచ్చా మాకు సంబంధం లేదని చెప్పేసి అన్ని దేవతలు అట్లే నోరు మూసుకొని చూస్తున్నారు ఎంత కారుణ్యమో భక్తుల పట్ల ఎంత ప్రేమ ఇదా ప్రేమం ఇట్లా చూపిస్తారు ఎవరన్నా ప్రేమ మీద దీనికి ప్రేమం అంటారా స్వామి అని చెప్పేసి ఏమైనా కానీ ఎవరు ఏమైనా నన్ను తిట్టుకొని అని చెప్పేసి ఒక పెద్ద బంగారు బిందినిచ్చేసి అక్కడి నుంచి విప్రనారాయణ దగ్గర వచ్చినాడు విప్రనారాయణ నిన్ను దేవదేవి పిలుస్తోంది నీకోసం ఎదురు చూస్తుంది పరిగెత్తుకుని పో అంటే ఆయన చెప్పిన వ్యక్తి ఎవరు ఆయనది అడ్రస్ ఏమే నీవెవరని ఒక మాట కూడా అడగకుండా అవునా అవునా దేవదేవి నన్ను పిలుస్తుందా దేవదేవి నన్ను అడిగిందా ఇప్పుడే బయలుదేరుతానని చెప్పేసి పరిగెత్తుకొని పోతున్నాడు దేవదేవి అంటే రాణి స్వామి రాణి రా లోపల రా లోపల రా తలుపేసి తలుపేసి అని చెప్పేసి లోపల తీసుకుని పోయింది అబ్బా మళ్ళీ ఆ భౌతిక సొమగ స్వర్గం కనిపిస్తోంది వాడికి అనుభవిస్తున్నాడు ఇంకేముందని చెప్పేసి ఇంకా ఇట్లే మళ్ళీ జరుగుతా పోతుంది అనుకున్నాడు అయితే దేవాది దేవుని యొక్క లీలలు ఆయన కూడా అర్థం చేసుకోవడానికి కుదరలేదు ఇంకా స్వామి అంతా ఇచ్చేసి రాత్రి ఆదిశేషుని పైన పండుకోవడానికి పోతా అంటే లక్ష్మీదేవి ఏమైంది అని అడుగుతుంది ఏం కాదులే బింది ఇచ్చేసి వచ్చిందని మళ్ళీ రేపు చూస్తాంలే ఏం జరుగుతుందని చెప్పేసి భగవంతుడు బిందిచ్చేసి తోటి పాట మంచిగా రంగనాథ స్వామి విహరిస్తున్నాడు విహరించి పొద్దున అయిపోయింది లక్ష్మీదేవితో చెప్పినాడు ఒక బంగారు బింది ఇచ్చినలా ఇంకొన్నాళ్ళు వదులుతుందని చూస్తాము ఏడిస్తూ ఉంటే మంచి ఆనందంగా పరిగెత్తుని పోయినాడు నన్ను ఒక మాట కూడా అడగలేదు లక్ష్మి ఎవరు నీవు ఎక్కడి నుంచి వచ్చినావు నీకెవరు చెప్పినారు దేవదేవి నన్ను పిలుస్తుందని చెప్పేసి ఒక మాట అడగలేదు దేవదేవిని పేరు చెప్పగానే పరిగెత్తుకుని పోయినాడు మన భక్తుడు అని చెప్పేసి రంగనాథ్ కూడా నవ్వుకొని చెప్పినాడు మరుసటి రోజు అర్చకులు తలుపు తీసి భగవంతుడికి అలంకారం చేయడానికి భగవంతుడికి నీళ్ళు తీసుకురావడానికి బంగారు బిందిని వెతుతుంటే బంగారు బింది కనపడట్లేదు అయితే అర్చకులంతా భయపడి ఆలయ అధికారికి చెప్పినారు ఈ ఒక చెప్పినారు స్వామి భగవంతుని యొక్క బంగారు బింది కనపడట్లేదంటే ఆయన అంటే తాళం ఎవరి దగ్గర ఉండిందంటే తాళం నా దగ్గర ఉండింది భగవంతుడికి ఏమైనా తాళం కావాలనా తాళం మా దగ్గర ఉండింది కానీ బింది కనపడట్లేదు స్వామి నేనే నిన్న తలుపు వేసింది నేనే తలుపు ఈరోజు తీసింది కూడా నేనే లోపల బంగారు బింది కనపడట్లేదు అన్నారు అది ఎట్లా అవుతుంది అది ఎట్లా కుదురుతుందని చెప్పేసి తాళం మీ చేతులు ఉన్నప్పుడు తాళం వేసే ఉంది అంటున్నావు బంగారు బింది లోపల ఉండే బంగారు బింది కనపడట్లంటే అక్కడనక్కడ నేను మెల్ట్ అయిపోయింది అక్కడి నుంచి అది ఎగిరిపోయింది ఏమే మీరెవరో ఎత్తుకొని ఉండాలి కానీ ఛాన్సే లేదు వేరేదని చెప్పేసి ఆయన పోయి ఆ భూపతికి చోళరాజుకు కంప్లైంట్ ఇచ్చినాడు చోళరాజు వచ్చేసి వీళ్ళందరిని పట్టుకొని అర్చకుల్ని వీళ్ళు ఎవరెవరు దీంట్లో షామి ఉన్నారా పాల్గొని ఉన్నారా వాళ్ళకి మొత్తం లోపలేసేసినారు దొరికిన వాళ్ళని దొరికిన వాళ్ళని విచారించకుండా కోపంతో భంగ భగవంతునికి అంత పెద్ద బంగారు బింది ఎత్తుకోవడానికి మీకు ఎంత ధైర్యం ఉండాలని చెప్పేసి పట్టుకుని పట్టుకుని చోళరాజు ఒక్కొరినొక్కరిని మొత్తము లోపలేస్తున్నారు లోపలేసుకునేసి ఆ సమయంలో ఇంకా దేవదేవి ఆ బంగారు బింది పట్టుకునేసి మంచిగా నీళ్ళు తీసుకోవడానికి బావి కడ వచ్చింది బావి కడ వస్తూ ఉంటే అక్కడ ఒక దాసి వేరే ఒక దాసి చూసింది ఈ బంగారు బింది కూడా ఏ రాజు ఇచ్చినట్రా బాబు ఈమెకొచ్చి దేవుడు సౌందర్యం ఇచ్చేసి ఈమె మొత్తం ఊరు ఊరు కొనే విధంగా ఉన్నాయి అని చెప్పేసి ఆమె కుళ్ళుతోటి చూస్తూ ఉంది ఈమెకి ఇంటి బంగు ఇంత పెద్ద బంగారు బింది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి ఆమె చూస్తూ ఉంది ఆమె చూస్తూ ఉండగా ఆమె తెలిసింది లాస్ట్కి ఆమె ఆమె ఒక భర్తని కూడా ఈ రాజు లోపల వేసినాడని చెప్పేసి అయితే అట్లనా అని చెప్పేసి ఆమె పోయి చెప్పింది ఏ వీళ్ళంతా బంధించే ప్రయోజనం ఏం లేదు ఆ బంగారు బింది దేవదేవి దీంట్లో ఉంది అని చెప్పేసి అయితే రాజు వెంటనే ఆ బంగారు బిందిని వెతుక్కునేసి రాజభటులను పంపించేసి దేవదేవి ఇంట్లో చెక్ చేస్తే ఆ బంగారు బింది దేవదేవుని యొక్క దేవదేవి యొక్క ఇంట్లో ఉండింది దేవదేవి ఇంట్లో పోయి చెకింగ్ చేస్తే ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తే ఇది వచ్చేసి విప్రనారాయణ ఒక దాసుడు అంటే ఆ రంగేశ దాసుడు అని ఒక దాసుడు వచ్చినాడు ఆయన వచ్చిపోయినాడు ఇది ఎక్కడిది ఏమని చెప్పలేదు దీన్ని ఇచ్చేసి దీనికి ఎంత విలువ అన్ని నాళ్ళు ఆయన అనుభవించడానికి వదిలేసి ఇంటి లోపాలని చెప్పేసి మాకు చెప్పిపోయినాడంటే ఆహా ఇటువంటిది కూడా చేస్తున్నాడా ఎవరో ఒకటి దొంగ అని చెప్పేసి ఈమెను పట్టుకుని పోయినారు ఈమెను పట్టుకుని పోతే ఈమెను పట్టుకున్న సమ అదే సమయంలో విప్రనారాయణ కూడా విచారణ విచారిస్తున్నారు అప్పుడు ఆయన అంటున్నాడు నాకు ఇటువంటి ఒక దాసుడు నాకు లేదు నేను మధుకరి వృత్తి చేసి బతికేవాడు ఇంటి ఇంటి పోయి బెగ్గింగ్ చేసుకుని అడుగు తినేవాడు దొరికిన ధాన్యాలను తీసుకుని వచ్చేసి నేను నైవేద్యం పెట్టి నేను బతికేది నాకు నాకు దేవదేవితో ఇటువంటి ఒక సంబంధం ఉంది కానీ దేవదేవి కోసం నేను రంగనాథ్ ఒక బంగారు బింది నేను తీసుకుని రాలేదు నేను నాకు ఈ విషయం తెలియనే తెలియదు అంటాడు లేదు మీకు తెలియకుండా ఇంత పెద్ద బింది మీ ఇంటికి ఎట్టు వచ్చేసింది నీ దాసుడు అని చెప్పుకున్నాడు కదా ఆవిడ ఎవరు చెప్పు వాడిని పట్టేస్తాం మేము పట్టుకుంటామంటే ఆయనకు నాకు దాసుడే లేదంటే ఆ రాజు ఒప్పుకోలేదు అరే దేవదేవి చెప్తుంది నీ దాసుడు పట్టుకుని వచ్చినాడని చెప్తా ఉంది ఆమె ప్రత్యక్ష సాక్షులున్నాయి తలుపు తీసింది తలుపు తీసినప్పుడు ఎవరు నడితే నేను రంగేశ దాసుడు నేను విప్రనారాయణ ఒక సేవకుడు అని చెప్పిన చెప్పినాడు ఆ అబ్బాయిని చెప్తా ఉంది నీవు కాదంటున్నావు ఎట్లా నమ్మాలా మీరు సరి మీకు దెబ్బలు పడతా నీవే నోరిప్పుతావు కానీ అని చెప్పేసి తీసుకుని పోయి జైలు వేసినారు దేవదేవిని జైలు వేసినారు విప్రనారాయణ జైలు వేసినారు ఇంకా మిగిలిన వాళ్ళంతా అర్చకులను తప్పు లేదని చెప్పేసి వాళ్ళంతా వదిలేసినారు వాళ్ళంతా వదిలేస్తే మళ్ళీ పుత్ర వాత్సల్యంతో తన భక్తుడు కష్టపడుతున్నాడే అని చెప్పి లక్ష్మీదేవి మళ్ళీ స్వామిని గిలకడానికి స్టార్ట్ చేసింది ఇదేం పిచ్చి పని చేసినావు పోయి పోయి బంగారు బింది ఏదో ఇచ్చేసినావు మళ్ళీ ఆయన ఇచ్చేసి ఏదో వాడు ఏదో ఒక సుఖం అనుభవించనని ఎంతో మంచి ప్రేమంగా ఇస్తే ఆడు ఇరికిచ్చేసి మళ్ళీ జైలు దెబ్బలు పడతా ఉంది వాడికి నీవే విడిపించుకోపో అని చెప్పేసి మళ్ళీ లక్ష్మీదేవి రంగనాథని ఒత్తిడి చేస్తూ ఉంది నీవెందుకు బాధపడుతున్నావు నేను విడిపిస్తానని చెప్పేసి మళ్ళీ స్వామి ఒకరోజు ఉండలే జైలులో ఒక అని ఉండి తెలుసుకోవాలి కదా మళ్ళీ ఇది ప్రమాదమైన సుఖము దీన్ని అనుభవించడానికి ఎక్కువ పోకూడదని చెప్పేసి కానీ ఒకరోజు ఉండి ఈరోజు ఒకరోజు ఉండి రేపు చూస్తానని చెప్పేసి ఒకరోజు నాకు టైం ఇచ్చేయండి లక్ష్మీదేవితోటి సరేలే ఒకరోజు వదిలేస్తాను చూస్తాం నువ్వేం చేస్తావు నేను చేస్తాను ఏదో ఒకటి చేసి రేపు నేను ఆయన రిలీజ్ చేసి తీసుకుని వస్తే చాలు కదా చాలు అంతేకాదు మళ్ళీ మనకు మాల పట్టుకుని రావాలా మనీ ఇంకొక రెండు గార్లను పట్టుకుని వస్తే చాలు కదా చాలు నాకు అంతే కావాలి నా బిడ్డ నాకు రోజు ఒక పూల మాల పట్టుకుని వస్తే చాలు నాకు ఇంకా దేవ నాకు అభిప్రాయం వేరేం సర్వీస్ నాకు చేసే అవసరం లేదు వచ్చినప్పుడు ఆయన మాల తీసుకుని వస్తే ఎంత బాగుంటుంది చక్కగా నైట్ ఒకటి వేసుకుని పండుకోవడానికి ఎంత చక్కగా ఎంత చక్కగా అల్తాడు ఆ మాల ఒకటి ఉంటే చాలు నాకు అని చెప్పేసి లక్ష్మీదేవి చెప్తే మళ్ళీ స్వామి రాజు పండుకుని ఉంటే చోళ భూపతి పండుకున్నాడు చోళరాజు పండుకుని ఉంటే పోయి ఆయనకు స్వప్నంలో దర్శనమిస్తాడు నేను రంగనాథుడు నా బిడ్డకు నా సొమ్ము రాసి పెడతాను ఇస్తాను ఇసిరేస్తాను పడేస్తాను ఏమైనా చేస్తాను నీవు ఎవరు ఆయన పట్టుకుని జైలు వేసి కొట్టి తిట్టి అడగడానికి నా బిడ్డ నా బిడ్డ నేను ఏదని ఇస్తాను నా సొమ్ము ఆయనకి ఇయ్యలిసింది అది నీకు కాదని చెప్పి తిరుగుతూ ఉన్నాడు నీవంత గొప్ప గొప్పవాడు అయిపోయినాడా ఏదో ప్రారంభ కర్మం వల్ల ఆ వేష పట్ల ఆకర్షితుడైపోయి పోవడానికి ఆ వేష దగ్గర సంధించడానికి డబ్బులు లేకుండా ఉంటే నేను సహాయపడినాను అది నాది తప్పో సరియో నాకు తెలుస్తుంది దాని గురించి నీవు బాధపడే అవసరం లేదు నీవు దాని గురించి నీవు తీర్మానించడానికి నీకు ఏ అర్హత లేదు మంచిగా చెప్తున్నాను రేపు పొద్దున లోపల వాడు పాదాలకు దండం పెట్టి పాదాలు కడిగి మాల వేసి బయట పంపించాలన్నాడు ఇంకా చోళరాజు భయపడిపోయి స్వామి అని చెప్పేసి ఆ నిద్ర మేలుకంగానే పరిగెత్తుకుని పరిగెత్తుకుని పోయి ఆ దోతి సర్దేసుకొని సర్దేసుకునేసి లోపల జైలు అధికారులంతా అడిగేసి ఎక్కడ తాళం ఎక్కడరా తాళం పట్టుకుని రాండ త్వరగా రాండ్రా త్వరగా రాండ్రా అని పరిగెత్తుకుని పోయి తాళం తీసుకునేసి ఆ తలుపు తీసేసి ఆయన కాలుకు పడి విప్రనారాయణ కాలుకు పడి ఆయన పాదాలు కడిగి ఆ నీళ్లు చల్లుకొని ఆయనకు మాలలు వేసుకునేసి మంగళ వాద్యంతో జైలు నుంచి బయటకు తీసుకుని వస్తున్నాడు సిగ్గుపడుతున్నాడు పాప విప్రనారాయణ ఏమేం చేస్తున్నాడు నా దేవుడు ఇది ఏమిది నేను ఎట్లా ఆయనకి ఇప్పుడు ఇన్నాళ్ళు వే దేవదేవిత సాంగత్యం కావాలని చెప్పేసి రాత్రి పగలు ఆయన తలుచుకున్న దేవదేవుడైన రంగనాథను తలుచుకున్న ఈ మనస్సు దేవదేవి అయిన ఈ అమ్మాయిని తలుచుకునేసి దేవదేవిని తలుచుకునేసి చెడిపోయినానా ఇప్పుడు ఈ ఈ మూతి తీసుకునేసి నేను రంగనాథ్ దగ్గర ఎట్లా పోవాలా దేవదేవి కోసం పరిగెత్తుతున్న ఈ కాలు మళ్ళీ రంగనాథ్ గుడికి ఎట్లా రంగనాథం చూసి నేను ఏం చెప్పాలా నా కర్మాని నా ప్రారంభ కర్మ వల్ల నేను పడిన బాధల్ని నేను ఎట్లా చెప్పుకోవాలి నన్ను చూసి రంగనాథ్ తూ అంటాడు అని రారా నీకు బుద్ధి ఉందరా నీ కోసం ఇంత పెద్ద బంగారు బిన్ని పట్టుకొని వచ్చినాను రా అని చెప్పేసి దాన్ని ఏమని అంటే నేను ఎట్లా ఆయనకు ముఖం చూపించేది నీకు వేష దగ్గర పోవడానికి ఇంత సాయం చేసినారని చెప్పేసి ఆ దేవదేవుడు ఏది చేయకూడదో అటువంటి పనికి కూడా సహకారం చేసినాడని చెప్పి రేపు తొండరెడ్డి విప్రనారాయణ కోసం ఇటువంటి పని కూడా చేసినాడని చెప్పేసి ఎవరైనా చెప్తుంటే నేను ఎట్లా ఓర్చుకోవాలా స్వామిని నేను ఎట్లా దర్శనం చేసుకోవాలా చాలా బాగుంటుంది ఆ గ్రంథము తిరుమాలి అనే గ్రంథము దీని తర్వాత రాసుకుంటాడు అదా ఒక నలభై నలభై ఐదు శ్లోకాలు ఉంటాయి ముకుందమల లాగానే చాలా చక్కగా రంగనాథులతోటి చెప్పే మాటలు తన జీవితం ఎట్లా చెడపు చెడిపోయింది జీవితం ఎట్లా వ్యర్థం చేసుకున్నాను చెప్పేసి చాలా బాగుంటాయి అది మనకు సమయం ఉండదు అంతవరకు ఇంకా సిగ్గుపడి తల వంచుకొని నడవలేక నడవలేక అమ్మవారికి నా ఫేస్ని ఎట్లా చూపించాలా అని చెప్పేసి బాధతోటి వస్తూ ఉన్నారు వస్తూ ఉంటే రంగనాథుడు తాను ఏమీ అడగలేదు తాను మంచిగా దర్శనమిచ్చి నవ్వుతూ దర్శనమిచ్చినాడు నీ దగ్గర ఏ పాపం లేదు నీ నా బిడ్డవి ఏమని అడగు నీ నేను నీ పైన ఏ కోపం లేదు నీ వల్ల నాకేం చెడు పేరు వచ్చింది ఏం అనుకోవద్దు నాకేం ఎవరి వల్ల కూడా నాకు చెడు పేరు రాదు నాకు మంచి పేరు వస్తాయి నేను ఏం చేసినా నాకు మంచి పేరు వస్తాయి నీవు దాని గురించి ఏం పట్టించుకోదు నీకేం వరం కావాలో అడగంటాడు తాను చేసిన పాపాలకు ఇంకా ఎట్లప్ప విముక్తి నేను ఎట్లా దీని నుంచి బయటపడ్డామని చెప్పేసి బాధతో వస్తూ ఉన్నాడు ఆ వస్తూ ఉంటేనే ఇంకా రంగనాథ్ రంగనాథ్ దీనికి వరం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు అయితే శాస్త్రాల ద్వారా విన్నాడు ఆయన అన్ని పాపాలకి భాగవతోత్తములు వైష్ణవులు ఒక పాదాలు కడిగిన నీళ్లు తీసుకునేసి వాళ్ళు వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోగొట్టుకోవచ్చు అనే విషయము తెలుసుకునేసి ఆ భక్తుల యొక్క పాదాలు కడిగి ఆ నీళ్లు తాను చల్లుకొని తను దాన్ని తాకొని తాను పవిత్రం చేసుకున్నాడు ఆ లోపల అట్లా తన జీవితానికి అదే మంచిది అనుకునేసి ఆ భగవంతును భక్తుల యొక్క భగవన్ వైష్ణవుల యొక్క భగవన్ విష్ణు భక్తుల యొక్క పాదతీర్థల్ని స్వీకరించుకునే ఒక భాగ్యం నాకు కల్పించాలా విష్ణుల యొక్క పాదధూళినే తన తలపైన ఎప్పుడు పెట్టుకుని నా జీవితం గడపాల నేను కాబట్టి నాకు భగవంతుడు అటువంటిది ఒక వరం ఇచ్చేసేయి నాకు ఒక్కసారి నన్ను నీవు పిలువు నీవు నా దాసులొక్క దాసుడొక్క తొండర ఆడి పుడి ఆళ్వార్ అంటే తొండరంటే భక్తులు భగవంతుని ఒక దాసులు అడి అంటే భగవంతుని ఒక భక్తుల ఒక పాదము తొండర ఆడి పొడి తొండరాడి పొడి అంటే ఆ పాదాల కింద ఉండే డస్ట్ నేను పాదాల కడే ఉండే ఒక ధూళి అట్లా ఒక్కసారి నాకు నామకరణం చేయి చాలు నాకు వేరే ఆశ లేదు నేను వైష్ణుల యొక్క పాదం ఒక ధూళి భక్త అంగ్రి రేణు భక్తాంగ్రి రేణు అని చెప్పి నాకు ఒక పేరు ఇచ్చే చాలు నీ నేను ఇంత దుర్మార్గుడిని ఇంత చెడు పని చేసిన నా లోపల ఒక్క మంచి ఆలోచన లేదు నా హృదయంలో ఒక మంచి ఆలోచన రాలేదు స్వామి నాకు ఇప్పుడు నాకు అనుగ్రహం చేయి నేను ఒక వైష్ణవుల యొక్క పాద ధూళి వైష్ణవుల యొక్క పాదం ఒక ధూళి అని చెప్పేసి నాకు ఒక పేరు పెట్టు చాలని చెప్పేసి అటువంటిది ఒక వరం ఇచ్చేయమంటే ఆయన సరే నీవు ఇంకా ముందు తొండరడి పొడి ఆళ్వార్ అని నీకు పేరు వస్తుంది ఆ పేరే నీకు ప్రఖ్యాతం అవుతుంది అని చెప్పేసి ఆ విప్రనారాయణ అనే పేరు పోయి ఆయనకు సంస్కృతంలో ఏమంటారు భక్తాంగ్రి రేణు భక్తాంగ్రి రేణు భక్తుల యొక్క అంగ్రి అంగ్రి అంటే పాదాలు పా రేణు అంటే రజం డస్ట్ ఇసుక దాని కింద ఉండే ధూళి అటువంటిది ఒక పేరు వచ్చింది అట్లా ఆయనకు ఆ పేరు వస్తుంది ఆ పేరు వచ్చిన తర్వాత ఇంకా తిరుమాలే అనే ఒక గ్రంథం రాస్తాడు చాలా బాగుంటుంది తను ఒక ప్రతి ఒక్క మన మనకు అర్థమవుతుంది మనకే చెప్పినట్టు ఉంటుంది మన జీవితం మనం ఎట్లా గడుపుతున్నాం అని చెప్పి చెప్పినట్టు ఉంటుంది రంగనాథుడి పట్ల పూర్తి భక్తితోటి ఆ పాడిన గ్రంథము తిరుమాలే అని చెప్పేసి అట్లా ఈమె చెప్తుంది ఇక్కడ ఈ ఈ పెంపుళ్ళి ఏం చెప్తుందంటే పెంపుళ్ళి అదే మాటని ఇక్కడ చెప్తుంది ఆమె నిన్న చెప్పింది వాల్మీకి గురించి చెప్పింది కదా ఇరు ఇరు మన్వరే పెట్రేనో వాల్మీకి రేపోలే అని చెప్పేసి నిన్న చెప్పింది ఈరోజు చెప్తుంది ఇరుమాలే ఏందేనో తొండరడి పొడి ఆళ్వార్ పోలే ఇరుమాలే అంటే ఇరు అంటే రెండు రెండు మాలల్ని ఇచ్చిన నేను తొండరడి పొడి ఆళ్వార్ లాగా రెండు మాలలు అంటే ఏదంటే ఒక మాల వచ్చేసి ఈ పూమాల ఫ్లవర్స్ తోటి ఉండే మాల పుష్పమాల ఇంకొకటి మాల పామాల పామాల అంటే ఆయన పాడిన మాలలు అంటే ఆయన కోసం సంకీర్తనం ఆయన చేసిన ఆ గ్రంథం ఉంది కదా ఆ గ్రంథంతో ఒక ఆరంలాగా చేసినాడు భగవంతుని పాడే ఒక గ్రంథము అది ఒక్కొక్క పుష్పంలాగా భగవంతుడికి గార్లండ్ లాగా తయారైంది ఒక మాల ఏది భగవంతుని కీర్తించిన మాల ఇంకొకటే చెట్లు వికసించే ఆ పుష్పాలని తీసేసి భగవంతుడికి ఒక మాల పట్టుకొని వచ్చినాడు అట్లా రెండు మాలలు చేసుకున్నాడు చాలా మంచి మంచిగా పాటలు కూడా చాలా బాగుంటుంది ఓ మరకథం ఇలాంటి దేవుడా నీ యొక్క దాస్యం తక్క నా దాస్యం తప్ప నాకు ఇంద్ర పదవి ఇచ్చినా కానీ నాకు వద్దు అని చెప్పేసి చాలా దాంట్లో చాలా విషయం చెప్తాడు లోపల ఒక మంచి గుణం లేదు హృదయంలో ఒక మంచి అలవాట్లు లేదు నీకెప్పుడు మంచి ఒక భక్తుడు నేను కాలేదు ఇటువంటిది ఒక దుర్మార్గుడు నేను నాపైన కృప చూపివా కృప చూపివా జీవితం సగానికి సగం నేను నష్టం చేసుకున్నాను వేస్ట్గా పోయింది ఇప్పుడు కానీ నా పైన దయ చూపేవా అని చెప్పేసి భగవంతుని రిక్వెస్ట్ చేసే మాలలు వర్డ్స్ చాలా బాగుంటుంది అట్లా ఆమె చెప్తుంది இருமாலை ஈந்தேனோ தொண்டரடி பொடியார்வளை போல ఇరుమాలై ఏందేనో తొండరడి పొడియార్ పోలే ఇటువంటి రెండు మాలలు గార్లెండ్ ఒక చేతి నుంచి ఒక చేతి నుంచి భగవంతుని పొగడే గ్రంథము ఇటు రెండు మాలలు నేను తీసుకుని వచ్చిననా తొండరడి పొడి ఆడవారులాగా అని చెప్పేసి ఇట్లా రామాంచలర్ని అడుగుతుంది మళ్ళీ ఏం అడుగుతుందని చెప్పేసి రేపు మనము తెలుసుకుందాము जगतगुरु शिल प्रभुपाद की जय शिल गुरुदेव की जय निताय गौर प्रेमनंदे हरि हरि बोल